ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం యస్య విశ్వసితం వేద యోగేషోఖిలం జగత్ నిర్మమేకమహం వందే జాతీశ్వరం ఘటైకాకారభూస్థాచిత్ ఘటమేవావభాసయేత్ ఘటస్య జ్ఞాతత బ్రహ్మచైతన్యేనావభాసతే అలా చదవాలి జ్ఞాత బ్రహ్మ అని చదవకూడదు అలా చదివితే బ్రహ్మ వేరే పదం అనే భ్రమ కలుగుతుంది బ్రహ్మ వేరే పదం కాదు బ్రహ్మ బ్రహ్మ చైతన్యేన సమాస పదం మీరు అలా అలా ముక్క కింద విడదీసి ఉంటే అది సమాస పదం అనే విషయం తెలియకుండా ఉంది ఘటైకాకారభూస్థాచిద్ఘటమే వావభాసయేత్ ఘటస్య జ్ఞాత బ్రహ్మ చైతన్యేనావభాసతే గతైకాకారధిస్థా చిత్ కథం దేవా అవభాసయేత్ ఘటస్య జ్ఞాతత బ్రహ్మచైతన్యేన అవభాసతే గత జ్ఞానము కలిగింది జ్ఞానం కలిగింది జ్ఞానం కలిగిందంటే తెలిసింది కంటితో చూస్తే తెలుస్తుంది చెవితో వింటే తెలుస్తుంది అలా తెలుస్తాయి కదా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి తెలుస్తున్నాయంటే ఈ తెలివి ఘటన నుంచి మీలోకి వచ్చిందా లేకపోతే మీలో ఉన్న తెలివిని బట్టి ఘటన తెలిసిందా అది ఘటన నుంచి రావడానికి ఏమీ లేదు ఘటము జడము కదా కాబట్టి ఏది తెలిసినా తెలియడానికి కావలసిన మూలధాతువు తెలియ తెలియటకు మూలమునందుండే ధాతువు అది మీలో ఉంటుంది ఆ ధాతువు దాన్ని తెలివి అంటారు అది మీలో ఉంటుంది ధాతువు అనే మాట అర్థమైందా అది ఎలాగంటే బంగారు షాపులో నగలన్నిటికీ ధాతువు ఏమిటి ఇప్పుడు తెలిసింది కదా ధాతు అంటే అదేవిధంగా అన్ని తెలుస్తూ ఉంటాయి మీకు అన్ని తెలుస్తూ ఉంటాయి తెలుస్తున్నాయంటే ఆ తెలివితకు కావలసిన తెలివి బయట నుంచి లోపలికి రావట్లేదుగా నీలోనే ఉందిగా కాబట్టి నీలో తెలివి ఉన్నది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ తెలివి మీ ఆ తెలివి మీరా లేక దేవుడా ప్రశ్నని ప్రశ్నని కొంచెం పరిశీలించండి పర్వాలేదు ప్రశ్నని పరిశీలించండి ఆ తెలివి నేనా దేవుడా అని ఒక ప్రశ్న ద్వైతులు ఏమన్నారంటే ఆ తెలివి రెండు రకాలుగా ఉంటుంది నేను అనే తెలివి దేవుడు అనే తెలివి రెండు వేరు వేరు అని ద్వైతులు ఇప్పుడు మీరు ఈ హాల్లో చూడండి ఇప్పుడు ఈ హాల్లో చూస్తే రెండు ప్రకాశములు గలవు ఒకటి పొగటి ప్రకాశము రెండు ట్యూబ్ లైట్ ప్రకాశము రెండు ప్రకాశములు ఉన్నాయి హాల్లో కదా స్థూలంగా చూస్తే ఈ హాల్లో రెండు ప్రకాశములు కానీ సూక్ష్మంగా చూసినట్లయితే ఒకటి ప్రకాశమన్నా సూర్యుడి నుంచే వచ్చింది ఈ బల్బు యొక్క ప్రకాశము కూడా సూర్యుడి నుంచే వచ్చింది సూర్యుడే ఎలక్ట్రిసిటీకి కూడా మూలం సూర్యుడే మీకు ఎలా అనిపిస్తుందంటే బల్బు యొక్క ప్రకాశము వేరు పొగటి ప్రకాశము వేరు ఇది వేరు అది వేరు అని అనిపిస్తుంది మనం ఆ ఉపాధులను చూసి అంటే దాని చుట్టూ ఉండే కండిషన్స్ ని చూసి ఇది వేరు అది వేరు అని అనుకుంటాం నిజానికి మనం ఎంత బుద్ధిమంతులం అంటే గోడకి ఈ వారం ఉన్న ప్రకాశం వేరు ఆ వారం ఉన్న ప్రకాశం వేరు అని కూడా అనుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రకాశం ఈ బల్బు నుంచి వచ్చేసింది అక్కడ ఉన్న ప్రకాశం ఆ బల్బు నుంచి వచ్చింది బల్బులు వేరు కదా మరి కాబట్టి ప్రకాశం అది వేరు ఇది వేరు అనే కూడా అనుకుంటాం పుస్తకం కనపడుతోందంటే ఆ ప్రకాశంలో కనపడుతోందా ఈ ప్రకాశంలో కనపడుతుంది ఈ ప్రకాశంలో కనపడుతోంది కాబట్టి ఈ ప్రకాశం వేరు ఆ ప్రకాశం వేరు అనే నిశ్చయించుకోవడానికి కూడా తగిన హేతువులు మనకు కనపడుతూ ఉంటాయి ఈ ద్వైత బుద్ధి అలాగే ద్వైత బుద్ధి ఏం చేస్తుందంటే అసలు భేదములకు లేని చోట కూడా భేదమును భావన చేసే బుద్ధి ఉంటుంది అలాంటిది భేదములకు కొంచెం అవకాశం ఉంటే ఇది చెప్పేదేమున్నది కాబట్టి లోపల ఒక వెలుగు తెలివి కలదు అది ఉండబట్టే అన్ని తెలుస్తున్నాయి ఇది కఠోరమైన సత్యం కాదనలేని సత్యం ఇప్పుడు ఆ లోపల ఉన్న తెలివి దాని గురించి చర్చ ఇక్కడ ఇలాంటి చర్చ వేదాంత గ్రంథాలు చదివి వాళ్ళు చేస్తారు తప్ప లోకంలో వాళ్ళు చేయరు లోకంలో చేసే చర్చలు దేని గురించి ఉంటాయి డబ్బు గురించి ప్రధానంగా ఉంటాయి తర్వాత భోగాల గురించి ఉంటాయి ఆ తర్వాత దేవుళ్ళ కథల గురించి ఉంటాయి పురాణములు కథలు దాని గురించి కర్మకాండ ఉపాసనలు అలా ఉంటాయి తప్ప మన లోపల ఉండే వెలుగు గురించి చర్చ అన్నది ఇది కేవలము వేదాంతం యొక్క విశిష్టత అంచేతనే వేదాంతానికి అధ్యాత్మ విద్య అని పేరు ఇప్పుడు మీ లోపల రెండు ప్రకాశములు ఉన్నాయి రెండు వెలుగులు ఉన్నాయి స్థూలంగా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ రెండు ఒకటే తెలుస్తుంది ఓకే తర్వాత ఈ దీపం ఆర్పేశారనుకోండి ఈ దీపం వెలుగుతోంది కాబట్టి ఈ హాల్లో రెండు ప్రకాశములు ఉన్నాయి ఒకటి పొగటి ప్రకాశము రెండు బల్బు ప్రకాశము బల్బు ఆర్పిస్తే ఒకటే మిగిలి ఉంటుంది పొగటి ప్రకాశం మిగిలి ఉంటుంది అది ఎక్కడికి పోదు అది మిగిలి ఉంటుంది కాబట్టి రెండు ప్రకాశములు ఉన్నాయి దాంట్లో ఒకటి ఆరిపోతుంది రెండోది ఉంటుంది ఈ తేడాన్ని కూడా మనం గమనించాలి ఇప్పుడు మీ కేసు మీరు చూసినప్పుడు మీ లోపల రెండు వెలుగులు ఉంటాయి వెలుగు ప్రకాశము అంటే వెలుగు ప్రతి రాత్రి మీరు ఎలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు ప్రకాశము అంటే వెలుగు వెలుగు అంటే తెలివి ఆ బయట వెలుగు కాదండి లోపల తెలివి ఈ తెలుగులు ఎలా ఉంటాయంటే ఒక తెలివి సకల జగత్తును ప్రకాశింపజేసే తెలివి మీ మనస్సులో ప్రతిఫలిస్తుంది ఆ తెలివికి పరమాత్మ అని ఇది ఎలాగంటే ఒక కొండలోని నీళ్లలో సూర్యుడు ప్రతిఫలించినట్లు సూర్యుడు తనంత తానుగా ఉంటాడు సకల జగత్తును ప్రకాశింపజేస్తూ ఉంటాడు కానీ ఒక కుండలోని నీటిలో ప్రతిఫలిస్తాడు అప్పుడు ఆ కుండలోని నీటిలో రెండు ప్రకాశములు ఉంటాయి ఏమిటది సకల జగత్తును వ్యాపించిన సూర్యుని ప్రకాశము ఉంటుంది ఆ ప్రతిఫలనము యొక్క ప్రకాశం కూడా ఉంటుంది ప్రతిబింబము యొక్క ప్రకాశం కూడా ఉంటుంది అలా తీసుకోండి ప్రతిబింబము కూడా మెరుస్తూ ఉంటుంది సూర్యుడి ప్రతిబింబం డల్లగా ఉంటుందా ప్రకాశిస్తూ ఉంటుందా ప్రకాశిస్తూ ఉంటుంది సూర్యుడి ప్రతిబింబం కూడా నిలబెల మెరుస్తూ తాను ఆ నీటి తాను ప్రకాశిస్తూ నీటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది సూర్యుడి ప్రతిబింబం కాబట్టి ఇప్పుడు కుండలోని నీటిలో ఎన్ని ప్రకాశములు ఉన్నాయి రెండు ఒకటి సర్వవ్యాపకమైన సూర్యప్రకాశము కుండలో కూడా ఉన్నది రెండు కుండలో ప్రతిఫలించిన సూర్య ప్రతిబింబము బింబము కాదు బింబము సూర్యుడు సూర్య ప్రతిబింబము యొక్క ప్రకాశము గలదు ఆ విధంగా రెండు ఉన్నాయి మీలో కూడా రెండు ఉన్నాయి ఎలాగా మీ లోపల అంతఃకరణము గలదు ఈ అంతఃకరణాన్ని ప్రస్తుతానికి మనం బుద్ధి అంటూ ఉన్నాం ఆ బుద్ధి ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తుంది ఆత్మ చైతన్యం సర్వవ్యాపకం అంతా ఉంటుంది దానికి చిత్ అని పేరు చైతన్యం అన్నా చిత్ అన్నా ఒకటే అది మీ లోపల ఉంటుంది మీ లోపల మీ లోపల ఎందుకు ఉంటుంది అంతా ఉంది కాబట్టి మీ లోపల కూడా ఉంటుంది అది సర్వవ్యాపకము అది చిత్ దానికే బ్రహ్మ అని పేరు దానికే బ్రహ్మ చైతన్యము అని కూడా అనొచ్చు బ్రహ్మయే అయినా చైతన్యము ఒకటి ఉంటుంది నీ లోపల దెన్ ఆ పరమ ఆ చితు నీ అంతఃకరణంలో ప్రతిఫలిస్తుంది అంటే బుద్ధుల్ని ప్రతిఫలిస్తుంది అక్కడ ప్రతిబింబము ఒకటి ఉంటుంది సూర్య ప్రతిబింబము కుండలోని నీటిలో ఉన్నట్టుగా ఉంటుంది ఆ ప్రతిబింబమునకు వేదాంతలో పేరు పెట్టుకున్నారు సంస్కృతంలో ప్రతిఫలనమునకు పర్యాయము ఆభాస ఆభాస అంటే ప్రతిఫలనము అని అర్థం పర్యాయ పదం కాబట్టి ఆ చిత్తి యొక్క ప్రతిఫలనము కనుక దానికి ఒక పేరు పెట్టారు దాన్ని చిదాభాస అని అన్నారు మీరు గమనిస్తే చితి ఈ దేహంలో ఉన్నా అంతటా ఉన్నది సరే చిదాభాష ఈ దేహానికి మాత్రమే పరిమితమై ఉంటుంది సూర్యుడు అంతా ఉన్నా సూర్య ప్రతిబింబము ఆ కుండలోని నీటికి మాత్రమే పరిమితమై ఉన్నట్లు నీరు బుద్ధి కుండ దేహము అలా తీసుకోండి చిట్టు పరమ సూర్యుడు కాబట్టి నీలో చిరాభాష అంటే బుద్ధి నుండి ప్రతిఫలించిన చైతన్యము చిట్టు దాని ప్రకాశంలో ఇంద్రియములు దేహము జగత్తు ప్రకాశిస్తాయి చిరాభాస యొక్క ప్రకాశం ఇప్పుడు ఇది ఘటము అని తెలిసిందే నిజానికి ఘటము ఎప్పుడు ఉంటుందో తెలిసిన ఘటము అని తెలుసు ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది ఘట జ్ఞానం లేకుండా ఘటము ఉండదు జ్ఞానము లేని పదార్థమును అంగీకరిస్తారు దీన్ని ఐడియలిజం అంటారు ఘటము ఉంది అంటే ఘట జ్ఞానం ఉండాల్సిందే ఘట జ్ఞానం లేకుండా ఘటము ఉండదు కాబట్టి ఘటము ఉన్నది అంటే ఘట జ్ఞానం కలిగింది ఘట జ్ఞానం కలిగిందంటే ఎలా కలిగింది ఘట జ్ఞానము ఆ చిరాభాష యొక్క వెలుగులో ఘటం ప్రకాశించి ఘట జ్ఞానం కలిగింది చిరాభాష అంటే చాలు చిరాభాష చిరాభాష అంటే బుద్ధి వందలి చిత్తు యొక్క ప్రతిఫలనము ఆ ప్రతిఫలనముతో బుద్ధి ప్రకాశిస్తుంది నీళ్లలో సూర్య ప్రతిబింబం చేత నీరు ప్రకాశించినట్టుగా ఆ బుద్ధి ప్రకాశించినప్పుడు బుద్ధి యొక్క ప్రకాశంలో కళ్ళు ప్రకాశిస్తాయి ఆ కళ్ళ యొక్క ప్రకాశంలో ఘటం ప్రకాశిస్తుంది అంటే ఘటం తెలిసింది కాబట్టి ఘటము తెలిసింది అంటే చిదాభాస చేత ఘటము ప్రకాశింపజేయబడింది కాబట్టి ఘటం తెలిసింది మరి చిదాభాసను ఎవరు ప్రకాశింపజేశారు చిత్ పరమాత్మ ప్రకాశింపజేశారు ఆ చిత్ దానికే బ్రహ్మ చైతన్యము అని పేరు ఓకే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే చిదాభాస అనుభవానికి వస్తూ ఉంటుంది ఎందుకంటే చిదాభాస ఆ వెలుగులోనే ఆ తెలుగులోనే అపరిచ్ఛిన్నమైన తెలివి ఎందే ఘటపటాది ప్రపంచమంతా తెలుస్తూ ఉంటుంది కాబట్టి చిరాభాష బాగానే ఉంది చిరాభాష అనుభవానికి వస్తుంది నేను ఘటమును తెలియచున్నాను అనగానే అది చిరాభాష ఏది కదా నేను ఘటమును తెలియవాడను అంటే జ్ఞాత అంట ఘటము జ్ఞేయము ఈ జ్ఞాత జ్ఞేయము తెలియట అని జ్ఞానము అంటారు త్రిపుటి ఈ త్రిపుటి వ్యవహారం అంతా కూడా పరిచ్ఛిన్నంగా ఉంటుంది అది చిరాభాస చేత ప్రకాశింపజేయబడుతూ ఉంటుంది త్రిపుటి అయితే ఎలాగైతే ఈ బల్బు యొక్క ప్రకాశంలో అంతా కనబడుతున్నా బల్బు ప్రకాశం మీకు దృఢంగా కనపడుతుంది కానీ బ్యాక్గ్రౌండ్ లో పొగటి వెలుగు ఉన్నది ఆ సంగతి మీరు పరిశీలిస్తే కానీ తెలియదు పగటి వెలుగు ఉందంటారా లేదంటారా ఉందా మరి బల్బు ప్రకాశము ఉన్నది పొగట వెలుగు ఉన్నది బల్బు ప్రకాశం ముందుకొచ్చి బలంగా కనపడుతుంది దృఢంగా కనపడుతుంది కానీ పొగటి వెలుగు బ్యాక్గ్రౌండ్ లో ఉంది అలాగే మీ లోపల చిరాభాష బాగా స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉంటుంది ఘటపటాటి ప్రపంచం అనుభవానికి రావటానికి మూలం అదే కనుక అది స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉంటుంది కానీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న చితి అది డైరెక్టగా స్పష్టగా అనుభవానికి రాదు అది ఎలా భౌన్ విస్మలించునండి మీకు ఘటమేద ఇంట్రెస్ట్ ఉంది ఆ ఘట దృష్టి ఘటమేద జ్ఞాస పడిపోతే మీకు చికి అనుభవానికి రాలేదు ఏది ఘట మో లేలో ఘట లోపల ఘట జ్ఞాస ఘట జ్ఞాతం తో అంతర్కరణమే అంతర్కరణమే ఘట జ్ఞాత అది అంతఃకరణ అంతఃకరణ తాదాత్మ్యాపన్నమైనదియే ఘట జ్ఞాత ఘటము కూడా ధ్యేయము కూడా అంతఃకరణమే అంతఃకరణమే రెండు ముక్కలు అవుతుంది ఒకవైపు జ్ఞేయము ఇంకొక వైపు జ్ఞాత అంతఃకరణము కనుక దానికే జ్ఞానము అని పేరు అదే జ్ఞానం కరణం అంటే ఉపకరణము తెలుసుకునే సాధనం కాబట్టి అదంతా కూడా మీకు తెలుస్తూనే ఉంది అయితే జ్ఞాత జ్ఞేయము అనే ఈ ద్వంద్వము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈ ద్వంద్వము మీకు తెలుస్తోంది సాధారణంగా జనులు ఎలా ఉంటారంటే ఆ ద్వంద్వంలో చిక్కుకుపోయి ఉంటారు ద్వంద్వంలో చిక్కుకుపోవడం అంటే ఏంటి ఈ ద్వంద్వం తప్ప మరేదీ లేదు అన్నట్టుగా ఉంటారు ఈ మాట ఎలాంటిదంటే ట్యూబ్ లైట్ వెలుగు తప్ప ఇంకే వెలుగు లేదు అదే పగటి వెలుగు ఉందిరా అని ఎవడైనా పాయింట్ చేస్తే వీడు ఆలోచనలో పడతాడు తప్ప వాడంతటా వాడు ఏమనుకుంటాడు ట్యూబ్లైట్ ప్రకాశమే ఉన్నది అనుకుంటాడు అదేవిధంగా చిరాభాష యొక్క వెలుగు మాత్రమే ఉన్నది ఆ చిరాభాష యొక్క వెలుగు కారణంగా నేను తెలియవాడను తెలియవాడను జగత్తు తెలియబడేది ఇంతే అని అనుకుంటాను ఓకే అయితే మీరు కొంచెం ఫోకస్ పెడితే ఫోకస్ దేని మీద పెట్టాలి కేవలం ఘటమును తెలుసుకునే జ్ఞాత లేను అని కాదు ఘటము తెలియబడుతోంది ఘట జ్ఞాత ఘట జ్ఞానం కలుగుతోంది ఈ మొత్తం వ్యవహారం అంతా దీనికి వ్యవహారం అని పేరు వ్యవహారం అనే పేరు ఎందుకు వచ్చింది ఇక్కడ డివిజన్ వచ్చిందిగా జ్ఞాత జ్ఞేయము అనే డివిజన్ వచ్చింది కాబట్టి అక్కడ ఒక ప్రాసెస్ కూడా ఉందిగా తెలియక అనే ఒక ప్రక్రియ కూడా ఉన్నది కాబట్టి దానికి వ్యవహారం అని పేరు ఈ వ్యవహారం అంతా నాకు అనుభవానికి నాకు తెలుస్తోంది ఆ వ్యవహారం మీకు తెలుస్తోంది అంటే ఆ వ్యవహారంలో తాదాత్మ్యం చెందకుండా ఒక అడుగు వెనక్కి వేసి ఆ వ్యవహారమును మీరు సాక్షిగా తెలుసుకుంటూ ఉన్నట్లయితే అది వెనుక నుండే చిత్తది అదే బ్రహ్మ కాబట్టి నేను మాట్లాడటాను చూడండి ఘటము తెలియ నాచే ఘటము తెలియబడుతున్నది అంత మాత్రమే కాదు అయితే పోనండి ప్యాసివ్ వాయిస్ ఎందుకు యాక్టివ్ వాయిస్ లో చెప్తా నేను ఘటమును తెలియచున్నాను అంత మాత్రమే కాదు అక్కడితో ఆగిపోతాడు ప్రతి వాళ్ళు నేను ఘటమును తెలియచున్నాను ఆ సంగతి కూడా తెలుస్తోంది దాన్ని సాక్షి అంట ఈ సాక్షిని మీరు పైకి పట్టుకురావాలి అది దాగి ఉంటుంది దాన్ని ఫోకస్ లోకి మీరు పట్టుకురావాలి అంటే ఇప్పుడు ఘటమును గురించి ఆలోచించుట వేరు ఘటమును తెలియట వేరు అంటే ఘటము aware the aware of the ఘట ఘటము యొక్క ఘటము యొక్క ఎరుక ఘటము తెలుస్తోంది అనే ఎరుక ఘటము తెలుస్తోంది అనే ఎరుక the awareness of the combination of the part ఘటం ఇంగ్లీష్ లో సరిపడింది చక్కగా ఎందుకంటే పార్ట్కి కాగ్నేషన్ పార్ట్ కాగ్నేషన్ బయట పాట ఉన్నట్టుగా లోపల పార్ట్ యొక్క కాగ్నేషన్ అంటే జ్ఞానం ఒకట జ్ఞానం అదే అది ఘట జ్ఞానం కలిగింది కలుగుతోంది అని తెలుస్తుంది you are aware of the of the part అని తెలుస్తుంది ఆ అవేర్నెస్ ఆ ఎరుక అది ఏ సాక్షి చైతన్యము అది ఏ బ్రహ్మ తెలిసిందండి అది కాబట్టి అది అది కూడా బాగుంది దీంతో గంగ ఫిట్ అయింది నేను ఘటమును చూస్తున్నాను నేను పటమును చూస్తున్నాను నేను భోజనం చేస్తున్నాను నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అంటే ఒకనొక క్రియతో మమేకమై ఉన్న నేను ఆ నేను ఆ పరిచ్ఛిన్నమైన నేను నేను కాదు ఆ నేను యొక్క వెనకాల ఉండి సాక్షిగా తెలిసి నేనే అలా దాన్ని గమనించండి ఓకే కాబట్టి నేను ఘటమును తెలియట మాత్రమే కాదు ఘటము తెలుస్తోంది అని కూడా నేను తెలియచున్నాను okay not only no part but also you know that you know the part అంచేతనే ఈ లోవర్ లెవెల్ ఆఫ్ నోయింగ్ కి కాగ్నేషన్ అని పేరు దాని ఇంగ్లీష్ లో అయితే నోయింగ్ ది పార్ట్ కాదు కాగ్నైజింగ్ ది పార్ట్ గతం యొక్క పరిచ్ఛిన్నమైన జ్ఞానం ఆ వెనకాల ఉండేటువంటి సాక్షి చైతన్యములో ఈ పరిచ్ఛిన్న జ్ఞానం కలుగుతుంది ఈ పరిచ్ఛిన్న జ్ఞానం వ్యవహారము ఖండితముగా ఉంటుంది అంటే జ్ఞాత జ్ఞేయము అని అలా బ్రేక్ అయి ఉంటుంది ఆ వెనకాలలో కూడా వెలుగు చూసారా అది ఖండితముగా ఉండదు అది అఖండముగా ఉంటుంది కాబట్టి ఖండితమైన జ్ఞానం ఒకటి కలుగుతూ ఉంటుంది ఖండితమైన జ్ఞానము వెనుక అఖండమైన ఎరుక ఉంటుంది ఆ అఖండమైన ఎరుకయే బ్రహ్మ చైతన్యము అంటే అంత మటుకు దీన్ని మీరు పట్టుకోండి ఇంకొంచెం ముందుకు వెళ్ళగలిగారు పదచ్ఛేదం ఘటైకాకారధీస్థా చిత్ ఘటం అవభాసయేత్ ఘటస్ జ్ఞాతత బ్రహ్మచైతన్యేన అవభాసతే ఘటైకాకారధీస్థా ఘటము ఒక్కదాని ఆకారములోనున్న బుద్ధి ఎందు ప్రతిఫలించిన చితు చైతన్యము ఘటమేవా ఘటమును మాత్రమే అవభాసయే యథాశింపజేయును ఓకే దీనికి ఇంకో దృష్టాంతం చెప్తాం మీకు సినిమాకి వెళ్తారు ఆ సినిమా ఫిలిం మీద కాంతి పడుతుంది ఆ కాంతి ఆ సినిమా ఫిలిం మీద ఒక నటుడు ఉంటాడు ఆ నటుడు యొక్క రూపమును తెర మీద ఆ కాంతి ప్రసరిస్తుంది ప్రసరింపజేస్తుంది కాబట్టి ఆ ఫిలిం మీద పడే కాంతి ఫిలిం వెనకాల ఉండి ఫిలిం మీద పడి ఫిలిం ద్వారా బయటకు వచ్చి తెర మీద పడి ఆ నటుడిని ప్రకాశింపజేసే కాంతి ఏది గలదో ఆ నటుడిని మాత్రమే ప్రకాశింపజేస్తున్నాడు ఓకే తెర మీద నటుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే లో ఉండే నటుని యొక్క ఆకారం మీద పడ్డ కాంతి ఆ ఆకారానికి పరిమితమై ఉన్న కాంతి తెర మీద ఉండే నటుడి ఆకార రూపమును ప్రకాశింపజేస్తూ ఉంటుంది అంతే కదా తెర మీద అదొక్కటే ప్రకాశమా లేకపోతే మొత్తం తెరంతా వ్యాపించి జనరల్ లైట్ ప్రకాశం కూడా ఉంది కదా మరి అదే ప్రకాశం ఉన్నది అంటే మొత్తం తెరనంతని ప్రకాశింపజేసేటువంటి ప్రకాశం ఒకటి ఉన్నది కేవలము నదుని యొక్క ఆకారమును మాత్రమే ప్రకాశింపజేసే ప్రకాశము రెండవది రెండు ప్రకాశము చేసాం మనం అర్థమైందండి అలాగే ఘటము యొక్క జ్ఞానం ఎలా కలుగుతుందో తెలిసిన అంతఃకరణం ఉంటుంది ఈ అంతఃకరణము కన్ను ద్వారా ఘటము యొక్క రూపమును గ్రహించి ఆ ఘటాకారమును పొందుతుంది మూసలో పోసిన కరిగిన లోహము మూస యొక్క ఆకారమును పొందినట్లుగా ఆ ఘటము యొక్క ఆకారమును పొందుతుంది అంతఃకరణం బుద్ధి ఆ ఘటము యొక్క ఆకారమును పొందిన బుద్ధిలో ఆ చిత్తు ప్రకాశిస్తోంది రెండు వారికి ఒక సీటు చూపించాలి మీరు క్లాసుకు వచ్చారేమో అనుకున్నాను నేను మాలలు ఇవన్నీ ఎందుకు అనేవాళ్ళు ఓం నారాయణ అక్కడ మీరు ఆ సీట్ లో కూర్చోండమ్మా మీ సీట్ మీరు సరెండర్ చేయకండి కింద కూర్చోకండి మీరు కింద కష్టపడతారు లోపల కూర్చో కింద మీకు కూర్చోవడంలో మోకాళ్ళకి నొప్పి లేదు కదా మోకాళ్ళ నొప్పి అలాంటిది ఏమీ లేదా కూర్చో వెల్కమ్ కాబట్టి ఘటాకారమును పొందుతుంది అంతఃకరణం ఆ ఘటాకారమును పొందిన అంతఃకరణమును ఆ అంతఃకరణములో ప్రతిఫలించి ఉన్న చిరాభాష ప్రకాశింపజేస్తుంది ఓకే అది మొదటి వాక్యం అర్థమైందండి ఈ గోళ ఇలా కంటిన్యూ చేయమంటారా ఆపేసేయమంటారా ఓకే థ్యాంక్ యూ అయితే ఘట అంతఃకరణమునందు అంటే ఘటాకారమును పొంది ఉన్న అంతఃకరణమునందు ప్రతిఫలించి ఉన్న చిదాభాష ఘటమును ప్రకాశింపజేస్తుంది అయితే అక్కడితో అయిపోలేదు కథ కథ ఇంకొకటి ఉన్నది ఏంటంటే ఘటము తెలియబోదుట మాత్రమే కాదు ఘటము తెలిసిందని కూడా మీకు తెలుస్తుంది ఘటము తెలియబడుట మాత్రమే కాదు అంతఃకరణముచే చిదాభాస యొక్క వెలుగులో ఘటము తెలియబడింది అని కూడా మీకే తెలుస్తుంది అర్థమేనండి ఘట జ్ఞేయ అది చిదాభాసు చేత ప్రకాశించింది అహం ఘటస్య జ్ఞాత అనేది చిదాభాసు చేత ప్రకాశించదు దాన్ని ప్రకాశింపజేస్తే సాక్షి చైతన్యం ఓకే కాబట్టి ఘటము తెలిసిందని మాత్రమే కాదు నేను ఘటమును తెలుసుకున్నాను అని కూడా తెలుస్తుంది మీకు అర్థమైందేమో చూడండి అర్థం కాకపోతే అలాగే ఓపిక ఘటస్యా ఘటము యొక్క జ్ఞాతత తెలియబడుట బ్రహ్మ చైతన్యేన పరమాత్మయే అయిన చైతన్యము చే అవభాసే ప్రకాశించుతున్నది అర్థమైందండి దీని మీద పంచదశ ఇంగ్లీష్ రాసిన ఆయన మిగిలిన చాలా మందికి ఇంగ్లీష్ వచ్చు కనుక ఆ ఇంగ్లీష్ చదువుతాను చాలా తెలుగుగా రాశారు ఆయన స్వామి స్వాహానంద ఆ పుస్తకం నేను దగ్గర పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నాను ఎందుకంటే ఈ శ్లోకాలు కొంచెం జటిలంగా ఉంటాయి ఆయన ఏమంటారు చూడండి వ్యాఖ్యానం వివరణ ఇస్తున్నారు దేర్ ఆర్ టూ నాలెడ్జెస్ రెండు జ్ఞానములు ఉన్నాయంటారు the knowledge of the part ఘటం యొక్క జ్ఞానం ఒకటి the knowledge of the knowledge of the part ఘటము తెలిసింది అనే జ్ఞానం రెండు జ్ఞానములు ఉన్నాయి దాన్ని ఆ రెండో జ్ఞానాన్ని ఆయన ఏమంటున్నారంటే the knowledge that I know the part అంటే మీరు ఘటమును చూడగానే ఘటము తెలుస్తుంది ఘటమును ఎంతసేపు పడుతుందండి ఘటన చూసాక ఘటన తెలియడానికి అదే క్షణంలో తెలిసిపోతుంది అదే క్షణంలో తెలిసిపోతుంది అక్కడితో అయిపోలేదు కథ ఘటము చూడగానే ఘటము తెలిసింది ఘటము తెలిసిందని మీకు తెలుస్తుంది ఓకే అంటే ఘటస్య జ్ఞాతత అని కూడా తెలుస్తుంది ఘటము తెలుసుకున్నవాడు చిరాభాష జ్ఞాత ఘటము తెలిసింది అని తెలుసుకున్నది Brahma the knowledge that I know the part అనుకో అది ఇంకో నాలెడ్జ్ ఉంటుంది the first knowledge removes my ignorance about the part part ఘటన చూడక ముందు ఘటన తెలియలేదు ఘటన చూస్తూనే ఘటన తెలిసింది అంటే ఘటన యొక్క అజ్ఞానం అయితే తొలగిపోయింది అది ఎలాగ ఆ పని ఎవరు చేశారు అంతఃకరణ వృత్తి చేసింది గతము యొక్క జ్ఞానము తొలగించింది అంతఃకరణ వృత్తి ఆ క్షణం వరకు అంటే గతమును చూచి అంతఃకరణ వృత్తి నిర్మాణమై ఆ అంతఃకరణ వృత్తి చిరాభాష చేత ప్రకాశింపజేయబడేంత వరకు ఘటము తెలియకుండానే ఉండిపోతుంది కానీ ఎప్పుడైతే అంతఃకరణము ఘటాకారాన్ని పొందిందో పొందుతూనే చిరాభాష ఆ ఘటాకార వృత్తిని దాన్ని వృత్తి అంటారు ప్రకాశింపజేసిందో అప్పుడు ఘట జ్ఞానం కలుగుతుంది ఆ ఘట జ్ఞానం కలుగుతూనే వృత్తి పని అయిపోయింది వృత్తి చేసే పని వృత్తి అయిపోయింది ఆ వృత్తి టెంపరీ అలా పుడుతుంది ఎలా పోతుంది కానీ ప్రతి వృత్తిని సాక్షి రూపంగా చూసేటువంటి వెనుక నుండే చైతన్యపు వెలుగు అది టెంపరీ కాదు అది శాశ్వతంగా ఉంటుంది ఉదాహరణకి బల్బు వెలిగినంత సేపు వెలుగుతుంది ఆరిపోతుంది కానీ పొగటి వెలుగు ఎప్పుడూ ఉంటుంది అలాగా కాబట్టి అంటే ఇప్పుడు ఏమైంది చిదాభాష యొక్క వెలుగు దేని ఎందు ఘటము తెలియబడిందో అది వస్తుంది పోతుంది ఎందుకంటే ఘటాకారం ఉన్నప్పుడు ఆ చిదాభాష యొక్క వెలుగులో ఘటాకారం ఘట జ్ఞానం కలిగిపోయింది కానీ ఘటాకారం గురించి ఎంతోసేపు ఉండదు ఇలా ఉంటుంది అలా పోతుంది కాబట్టి చిరాభాష యొక్క వెలుగు ఏ వెలుగులోనైతే ఘటాకార వృత్తి ప్రకాశించిందో ఆ వెలుగు ఆ ఘటాకారం పోగానే అది పోయింది కానీ ఘటము తెలియబడింది నేను ఘటమును తెలుసుకున్నాను అనే వెనుక అది శాశ్వతంగా ఉంటుంది ఘటము తెలుసుకోవడం ఘటం పోయింది ఆ తర్వాత పటము తెలిసినది కానీ నేను ఇప్పుడు పటమును తెలుసుకున్నాను అనే ఎరుక అలాగే ఉంటుంది కాబట్టి చిదాభాష మారిపోతూ ఉంటుంది చిదాభాసం వెనుక ఉండే కూటస్థ చిత్ కూటస్థ చైతన్యము అది మారకుండా ఉంటుంది దానికే కూటస్థ మారకుండా ఉంటుంది ఇంత ఇంత మాత్రం తెలుసుకోండి ఇంకా ఊరికే దీన్ని సాగతీస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది మళ్ళీ ఒకసారి ఉందాం ఇదంతా తెలియడం గురించి వేదాంతము కదలిక గురించి కాదు కదలిక ఎనర్జీ దాని గురించి కాదు మ్యాటర్ గురించి కాదు మ్యాటర్ అది జడ్ మ్యాటర్ జడము దాని గురించి కాదు తెలియట గురించి వేదాంతం జ్ఞానం okay matter energy consciousness matter matter దేని పరిధిలోకి వస్తుంది సైన్స్ పరిధిలోకి వస్తుంది ఎనర్జీ దేని పరిధిలోకి వస్తుంది అది సైన్స్ పరిధిలోకే వస్తుంది కాన్షియస్నెస్ సైన్స్ పరిధిలోకి రాదు సైన్స్ కి అతీతంగా ఉంటుంది unless you call that also science దానికి కూడా సైన్స్ అని పేరు పెట్టారనుకోండి అది వేరే సంగతి సైన్స్ మ్యాటర్ ని ఎనర్జీని కొంతకాలము రెండు వేరువేరు ఎలిమెంట్స్ రెండు వేరువేరు తత్వములుగా పరిగణించింది ఆ తర్వాత సైన్స్ కొంచెం అభివృద్ధి చెంది అది రెండు వేరువేరుగా కనపడుతున్నాయి తప్ప అది రెండు బొమ్మ బొరుసు లాంటివి ఒకే తత్వం అవి అని సైన్స్ చెప్పింది అలా అది తెలి మ్యాటర్ అండ్ ఎనర్జీ గురించి ఎంత తెలిస్తే అంతనీ ప్రకాశింపజేసి అచ్చింది కాబట్టి వేర్ సైన్స్ సైన్స్ అక్కడ ఫిలాసఫీ బిగిన్స్ అంచేతను ఫిలాసఫీని ఆ తెలుగుని మీరు శక్తి పదార్థము ఆ లెవెల్ మీరు దింపద్దు తెలుగు తెలివియే తెలుగు ఎందు శక్తి ప్రకాశిస్తుంది శక్తి ఉన్నట్టు తెలుస్తుంది శక్తి యొక్క మహిమంతా కూడా మీకు తెలుగులో తెలుస్తూ ఉంటుంది మ్యాటర్ యొక్క ఉనికి కూడా మీకు తెలుగులోనే తెలుస్తూ ఉంటుంది మ్యాటర్ ఉంది అని శక్తి కదులుతోంది అని ఏ తెలివిలో తెలుస్తుందో ఆ తెలివి లోపల ఉన్న ఆ తెలివి ద్విధము ఒకటి చిరాభాత రూపమైన తెలివి పరిచ్ఛిన్నమైనటువంటి ఘటపటాది జ్ఞానములను ప్రకాశింపజేసేది దాని బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి సర్వవ్యాపకమైన చైతన్యము సాక్షి చైతన్యము కూటస్థ చైతన్యము అది ఈ ఈ ప్రకరణంలో కూటస్థ చైతన్యం యొక్క విచారం మనం చేస్తూ ఉంటాం మళ్ళీ అన్నాము ఘటైకాధీస్థ ఘటము ఒక్కదాని ఆకారమునందున్న బుద్ధి ఎందున్న చితు చితు అనగా చిదాభాష ఎందుకంటే బుద్ధి ఎందున్న చిత్ అంటే చిదాభాష అవుతుంది ఘటమేవా ఘటమును మాత్రమే అవభాసయేత్ ప్రకాశింపజేయును ఘటస్య ఘటము యొక్క జ్ఞాతత తెలియబడుత అంటే ఘటము తెలిసిందని తెలియడం అని తెలియడం బ్రహ్మ చైతన్యే పరమా పరబ్రహ్మయే అదు కూటస్థ చే అవభాసచే ప్రకాశించుతున్నది శ్లోకముందాము घटौकाकारधिष्ठाचित् घटमेवावभासयेत् घटस्य ज्ञातता బ్రహ్మచైతన్యేనావభాసతే దీనికి నేను దృష్టాంతం చెప్తా ఇది ఇదేం సంగతి ఇండెక్స్ ఫింగర్ తెలుగులో ఏమంటారు దీన్ని చూపుడు బ్రేలు ఇది బొటన బ్రేలు ఏమండి నేను చూపుడు బ్రేలును బొటన వేలుతో నొక్కుతున్నాను చూపుడు వేలును బొటన బ్రేలుతో నొక్కుతున్నాను ఆ సంగతి నాకు తెలుస్తోంది అర్థమైందా అక్కడ రెండు ఉన్నాయా ఒకటి ఉందా కొంచెం ఓపిక పెట్టండి బొటన వేలుతో చూపుడు వేలును నొక్కుట అనే ఒక్కటి మాత్రమే ఉన్నదా ఆగండి లేక బొటన వేలుతో చూపుడు వేలును నొక్కుట మాత్రమే కాక ఆ సంగతి తెలియట కూడా ఉన్నదా అప్పుడు అండి అదేవిధంగా బొటన వేలుతో చూపుడు వేలును నొక్కుట ఎలాంటిదో అంతఃకరణముతో ఘటమును తెలియట అట్టిది ఇది ఇది స్థూలమైన దృష్టాంతం అది సూక్ష్మంగా ఉంటుంది అంతఃకరణము ఘటాన్ని పట్టుకుంటుంది అంటే ఘటాన్ని తెలుసుకుంటుంది ఘట జ్ఞానాన్ని క్రియేట్ చేస్తుంది కదా అంతఃకరణము కన్ను ద్వారా ఘటాన్ని ఆవరించి తాను ఘటాకారమును పొంది ఘట జ్ఞానాన్ని తయారు చేస్తుంది అంతేకాదండో ఘట జ్ఞానము కలిగింది అని కూడా తెలుస్తోంది ఘట జ్ఞానం కలుగుటకు మూలము చిదాభాష ఘట జ్ఞానం కలిగిందని తెలిసేటువంటి ఆ ఎరుక ఉన్నదే అది అది శాశ్వతం టైమ్లెస్ ఈ ఘట జ్ఞానము కలిగిన చిదాభాష వెలుగుందే అది ఘట జ్ఞానము అది ఓ క్షణం ఉంటుంది ఇంకో క్షణం పోతుంది కానీ ఆ వెనకాలన్న వెలుగు కూటస్థ చైతన్యము దట్ ఈస్ టైమ్లెస్ దానికి టైంతో సంబంధం ఉండదు అది పరమా బ్రహ్మ చైతన్యేన అవభాసతే నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటాను నా స్వభావం అలా అయిపోయింది ఏంటంటే జనులు ఆ పరమాత్మను తమ ఎందు తెలుసుకోవడం అనేసి చేతనవుతుందో మానుతుందో అసలు ముందు ప్రయత్నం చేస్తే చేతనవుతుందో చేతనవ్వదో తర్వాత వస్తుంది ముందు అసలు ప్రయత్నమే కూడా చేయకుండగా పరమాత్మ తమ ఎందున్నాడనే ఆలోచన కూడా పెట్టుకోకుండా పరమాత్మ ఎక్కడున్నాడు అక్కడున్నాడు అని ఊళ్ళంబడి తిరుగుతో విగ్రహాల వెంబడి పరుగులు తీస్తూ ఏమంటే విగ్రహంలో పరమాత్మ ఉండాలంటే ప్రీ కండిషన్ ఏమిటో తెలుసిన నీలో ఉండాలి నీలో ఉండాలి నీలో లేకుండా విగ్రహంలో ఉండడు ఆ సత్యాన్ని పట్టుకోవడం జనులు చేయరు దానికి కారణం ఏంటంటే యోగులను బోధించే గురువులు ఉన్నారు వాళ్ళది ఆ తప్పు ఆ గురువులు ఏం చేశారంటే తెలుసున్న గురువులు తెలియని గురువులు రెండు రకాల గురువులు తెలియని గురువులకి తెలియదు కాబట్టి జనులకు చెప్పలేదు తెలిస్తేనే చెప్పడానికి తెలిసిన గురువులు ఈ జనాలకి తెలిసినా చెప్పినా తెలియదులే అనే నిరాదరణ బుద్ధితో చెప్పడం మానేశారు ఆ తెలుసున్న గురువుల్లో మరికొందరు వీళ్ళకి యోగ్యత లేదులే వీళ్ళకి తెలుసుకునే యోగ్యత లేదు అని వాళ్ళని తెలుగు తెలియటకు అర్హులు కానివారుగా జమకట్టి చెప్పడం మానేశారు ఎంత దురన్యాయం చూసారా దీనివల్ల ఏమైపోయింది ఒక రాంగ్ మెసేజ్ సమాజంలోకి లోతుగా చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది ఎంత రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయిందంటే దేవుడు అనే ఒక పెద్ద ఆయన ఒక చోట ఉంటాడు ఆయనకి ఫలానా టిఫిన్స్ అంటే ఇష్టపడతాడు ఫలానా టిఫిన్స్ ఇష్టపడ్డాడు ఆయన పెళ్లి చేసుకుంటాడు ఒకళ్ళని చేసుకుంటాడు ఇంకొకళ్ళని చేసుకుంటాడు ఫలానా వస్త్రాలను ధరిస్తాడు ఫలానా సుగంధ ద్రవ్యములను ఒంటి మీద పెట్టుకుంటాడు అని అలా అలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది అది ఎంత లోతుగా ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అసలు ఒరిజినల్ ఎవరు మర్చిపోయాడు అది ఎక్కడ అది ఒరిజినల్ ఎక్కడ స్టార్ట్ అయ్యామో తెలియకుండా అంత దూరం వెళ్ళిపోయింది ఆ రకంగా కండిషన్ అయిపోయి ఉన్న జనాలను మిమ్మల్ని అందరినీ పోగేసి ఇక్కడ కూర్చోబెట్టి నేను పాఠం చెప్తున్నాను ఆ కారణం కూడా ఉండాలి ఏ వస్తువైతే చూడబడి ఉండో చేత దాంట్లో ఇరుక్కుని కూడా ఉండొచ్చు దాంట్లో ఇరుక్కుని దాంట్లో ఇరుక్కోవడం మూలంగా అందుకోసం కూడా వచ్చాను అదే గురువులు మీరు చెప్పిన పోతే తప్ప సెవెన్ పర్సెంట్ కానీ ఇది కూడా దానికి కారణం అది కూడా సంసారత్వం కూడా కారణం కాబట్టి కండిషన్ అయిపోయిన జనుల్ని కూర్చోబెట్టి పాఠం చెప్తాం ఈ పాఠం ఎప్పుడో నా ప్రారంభం ఈ పాఠం ఉండడం మీ ప్రారంభం <laughs> శ్లోకం అదే శబ్దాలు